మాంచ బంధకారణే కర్మణి ఏవ నియోజేసీతి విషణ్ణమనసం అర్జునం కర్మ న ఆరభే ఇది ఏవం మన్వానం ఆలక్ష్య ఆహ భగవాన్ నర్మణమనారంభాత్ అథవా జ్ఞానకర్మనిష్టయో పరస్పర విరోధాత్ ఏకేన పురుషేణ యుగపద్ అనుష్ఠాతుం అశక్యత్వే సతి ఇతరేతరానపేక్షయోః एव పురుషార్థహేతుత్వే ప్రాప్తే కర్మనిష్టాయా జ్ఞాననిష్టాప్రాప్తిహేతుత్వేన పురుషార్థహేతుత్వం న స్వాతంత్ర్యేణ జ్ఞాననిష్టా కర్మనిష్టోపాయలబ్ధాత్మికా సతీ స్వాతంత్ర్యేణ పురుషార్థహేతు అన్యానపేక్షా ఇతి అర్థం ప్రదర్శయిష్యన్ ఆహ భగవాన్ నర్మణామనారంభాన్నైష్కర్మ్యం కర్మణామనారంభాన్నైష్కర్మ్యం నన్యసనాదేవ నచ సిద్ధిం సమధిగచ్చతి నర్మణామనారంభాత్ అప్రారంభాత్ కర్మణాం క్రియాణాం యజ్ఞాదీనాం ఇహ జన్మని జన్మాంతరే వా అనుష్ఠితానాం ఉపాత్తదురితక్షయహేతుత్వేన సత్వశుద్ధికారణానాం तत्कारणत्वेन च ज्ञानोत्पत्तिद्वारेण ज्ञाननिष्ठा हेतूनाम् ज्ञानमुत्पद्यते पुंसाम् क्षयात् पापस्य कर्मणः यथादर्शतले प्रख्ये पश्यत्यात्मानमात्मनि महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि मनुबृहस्पतिसंवादे चतुरधिकद्विशततमोऽध्यायः అష్టమः శ్లోకः ఇత్యాదిస్మరణాత్ అనారంభాత్ అనుష్ఠానాత్ నైష్కర్మ్యం నిష్కర్మభావం కర్మశూన్యతాం జ్ఞానయోగేన నిష్టాం నిష్క్రియాత్మస్వరూపేణ ఏవ అవస్థానం ఇది యావత్ పురుషో న అశ్నుతే న ప్రాప్నోతి ఇత్యర్థః कर्मणामनारम्भात् नैष्कर्म्यम् न अश्नुते इति वचनात् तद्विपर्ययात् तेषाम् आरम्भात् नैष्कर्म्यम् अश्नुते इति गम्यते कस्मात् पुनः कारणात् कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यम् नाश्नुते इति उच्यते कर्मारम्भस्य एव नैष्कर्म्योपायत्वात् न हि उपायम् अन्तरेण उपये अस्ति कर्मयोगोपायत्वम् च नैष्कर्म्यलक्षणस्य ज्ञानयोगस्य श्रुतौ इह च प्रतिपादनात् श्रुतौ तावत् प्रकृतस्य आत्मलोकस्य वेद्यस्य वेदनोपायत्वेन तमेतम् वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन बृहदारण्यक उपनिषत् चतुः चतुः द्वाविंशति इत्यादिना కర్మయోగస్య జ్ఞానయోగోపాయత్వం ప్రతిపాదితम् ఇహ అపి చ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే యజ్ఞోదానంతపశ్చైవ పావనాని మనీషిణాम् ఇత్యాది ప్రతిపాదయిష్యతి నను చ अभयम् सर्वभूतेभ्यो दत्त्वा नैष्कर्म्यमाचरेत् इत्यादौ कर्तव्यकर्मसन्न्यासादपि नैष्कर्म्यप्राप्तिम् दर्शयति लोके च कर्मणाम् अनारम्भात् नैष्कर्म्यम् इति प्रसिद्धतरम् अतश्च नैष्कर्म्यार्थिनः किम् कर्मारम्भेण इति प्राप्तम् अताः न च सन्न्यसनादेव इति न अपि सन्न्यसनादेव केवलात् कर्मपरित्यागमात्रादेव ज्ञानरहितात् सिद्धिम् नैष्कर्म्यलक्षणाम् ज्ञानयोगेन निष्ठाम् समधिगच्छति न प्राप्नोति